ध्यानयोगस्य फलनिरपेक्षः कर्मयोगो बहिरङ्गम् साधनम् इति तम् सन्न्यासत्वेन स्तुत्वा अधुना कर्मयोगस्य ध्यानयोगसाधनत्वम् दर्शयति आरुरुक्षोर्मुनेर्योगम् कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ఆరుక్షోః ఆరోఢుम् ఇచ్చటः అనారూఢస్య ధ్యానయోగే అవస్థాతుम् అశక్తస్య ఏవ ఇత్యర్థः కస్యారుక్షోః మునేः కర్మఫలసన్యాసిన ఇత్యర్థः కిమ్ ఆరుక్షోః యోగం కర్మ కారణం సాధనం ఉచ్యతే యోగారూఢస్య పునః తస్యైవ శమ ఉపశమః సర్వకర్మభ్యో కారణం యోగారూఢత్వ సాధనం ఉచ్యతేవ్యావత్కర్మభ్య ఉపరమతే తావత్వద్ నిరాయాస జితేంద్రియ చిత్తం సమాధీయతే తథా సతి స ఝటితి యోగారూఢో భవతి తథా చ ఉక్తం వ్యాసేన నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తం యథైకతా సమతా సత్యతా శీలం స్థితిర్దండనిధానమాజవం తతస్తతశ్చోపరమః క్రియాభ్య మహాభారతే శాంతిపర్వణि पञ्चसप्तत्यधिकशततमे अध्याये सप्तत्रिंशत्तमे श्लोके इति